ప్రాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అధికంతు భేదనిర్దేశా ఈ మధ్యన ఒక ఆయన సభాముఖంగా ఓ మాట అన్నారు నేను టీవీలో చూశాను ఆయన ఏమన్నారంటే ఏమిటోనండి దేవాలయాలు కడతారు పూజలు చేస్తారు దేవునికి స్తోత్రాలు పూజలో చూపిస్తారు కానీ మళ్ళీ తత్వం సేహం బ్రహ్మాష్టమి ఉంటారు ఇది అక్కడ ప్రారంభం అనండి ఏకోర్థం కాదు అన్నారు నేను అక్కడ లేను ఒక్క కేక వేస్తే దూరంగానైనా వినపడుతుందేమో అని అనుకున్నాను ఎందుకంటే మేము అంతా లేదా బాబు తత్వమిసే అది అహం బ్రహ్మాస్మిని శృతి చెప్తోంది ఆలోచించుకొని ఓ కేక వేద్దాం అదే బౌద్ధుడు అనుకోండి ఆ పద్ధతి ఎందుకంటే వాళ్ళు శృతిని అంగీకరిస్తారు ఈయనేమో శృతిని అంగీకరిస్తాడు వేదం వేదం వదిలిస్తూ ఉంటాడు కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం ఎందుకంటే శృతుడు చెప్పాడు కాబట్టి అయింది శృతిలో మాట ఉంటుంది కృష్ణ ఏదో ఉంటుంది అది ఆ కృష్ణుడు అక్కడ శృతిలో చెప్పబట్టే విష్ణువు యొక్క అవతారం శృతి ప్రమాణంగా చెప్తాడు ఇన్ని ఇన్ని హడావళ్ళు చేస్తాడు అతప్తనోన్నత దామో అశ్వితే అని ఒక వాక్యం ఉంటుంది అరుణ ప్రశ్నలు అతప్తను ఆమహ కత్ న అశ్వితే మీకు అతప్తనోన్నత దామో అశ్వితే అతప్తను ఆమహ అంటే సప్త అంటే కాల్చబడిన దేహము గలవాడు తప్తతను తను అంటే కాల్చబడని దేహము గలవాడు వాడు ఏమిటి వాడు ఆమహ అంటే అపరిపక్వ ఆమహ అంటే పచ్చి పరిపక్వత లేనివాడు ఎవడి అయితే కాల్చబడలేదో వాడికి పరిపక్వత లేదు కాబట్టి వాడు తత్ ఆ పరమాత్మను నాశ్మితే పొందదు ఈ కాల్చబడ్డం అంటే ఏమిటో తెలిసినా శంఖ చక్రాలు కాల్చుకోవడం అని ఈ మంత్రం కోట్ చేసి ఆ మంత్రానికి అది కాదు అర్థం ఆ మంత్రానికి అర్థం వేరే అక్కడ కాల్చడం కాల్చకపోవడం పచ్చికుండా ఎండుకుండా అది కాదు అక్కడ దాని సందర్భం వేరు ఈ యజ్ఞానికి సంబంధించిన మంత్రం సో యజ్ఞంలో ఏదో ఇతకల గురించి ఇష్టకాలం ఉంటాయి వాటికి సంబంధించి ఏదో ప్రసక్తి దాన్ని ఆ మొత్తం ఒక్కదాన్ని పైకి లేదు కోట్ చేసి కాబట్టి కాల్చుకోవడం అవసరము అని స్థుతిని కోట్ చేస్తాను శృతి ప్రమాణం దానికి శృతి ప్రమాణం కానీ తత్వమసి మహా తత్వమసి ఎంతో ఉంటారు అహం బ్రహ్మాస్మి ఎంతో ఉంటారు వీళ్ళు ఏదో అర్థం కాదని సో అని ఇదొక పూర్వపక్షం దీనికి సమాధానం ఏంటంటే అధికమితి భేద నిర్దేశ మీకు ఆ స్వరూపము తెలిసే వరకు బ్రహ్మ అధికమే ఎందుకంటే శృతులు భేదంతో భేదాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయి తెలిసే వరకు భేదాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి కాబట్టి నీవు నీ స్వరూపమును తెలుసుకోవాలి నీ స్వరూపము బ్రహ్మయే నువ్వు తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఈ తెలుసుకోవలసిన వాడెవడు అజ్ఞాని అయిన జీవుడు తెలుసుకోదగినది ఏది పరమాత్మ భేదం ఉందా లేదా ఆ పరమాత్మ ఈ తెలుసుకోదగిన అజ్ఞాని జీవుని కంటే అధికమే అధికంతో భేదం ఇంకేతనే నేను ఇవన్నీ నేను చెప్పిన మాటలే మళ్ళీ చెప్తున్నాను ఒకసారి టాపిక్ లోకి వస్తాను నేను తనసారి చెప్తూ ఉంటాను దేవాలయానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూడండి ఆత్మనిస్తున్నకు దేవాలయంతో సంబంధం లేదు ఉన్న విషయం కానీ దేవాలయానికి లోక సంగ్రహ దృష్ట్యా కానీ ఆ సందర్భంలో దేవాలయానికి వెళ్తే మంచిదే కానీ తప్పేమీ కాదు సో నటస్య ప్రతిమ అని ఉంది మంత్రం మంత్రం తస్య ప్రతిమ అస్తి అని ఉంది ఆ పరమాత్మకి ప్రతిమ లేదు అని ఉంది కానీ ప్రతిమలో పరమాత్మ లేడు అని లేదు పరమాత్మ అంతటా ఉన్నాడు పరమాత్మకు ప్రతిమ లేదు ఇది ఎలాగో తెలిసిన బంగారమునకు రూపము లేదు కానీ రూపములన్నింటి ఎందు బంగారు ఆభరణ రూపములన్నింటి ఎందు ఉన్నది బంగారమే బంగారానికి మాత్రం ఫలానా రూపము లేదు ఆభరణ రూపములన్నింటి ఎన్నో బంగారమే ఉన్నది కాబట్టి పరమాత్మకి ప్రతిమ లేదు అని మనకు తెలుస్తూ ఉంటుంది అయినా అక్కడ ప్రతిమలో ఉన్నది పరమాత్మయే కాబట్టి మనం నమస్కారం చేస్తాము అలా చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాలి వెళ్ళినప్పుడు కూడా పరమాత్మను భిన్నంగా దర్శించకూడదు ఇది కూడా ప్రతిమయందు కూడా ఉన్న పరమాత్మ నా హృదయంలో అర్థరూపంగా ఉన్నాడు అని మాత్రమే దర్శించాలి అది సాధన సో ఆ భేదము భేద రూపంగా నిర్దేశిస్తారు మీరు అలా దర్శించండి అని చెప్తారు అక్కడ వీరంటే ఎవరు సాధకులు సాధకులకి పరమాత్మకి మరి భేద నిర్దేశం ఉంటుంది కదా అది ఏం పూర్వపక్షం అది ఇలాగే ఉంటాయి పూర్వపక్షాలు మనం భాష్యంలో ఉన్నామంటే ఆ వాక్యం ఒకటి అందాము అవిద్యా ప్రత్యుపస్థాపిత నామ రూప కృత కార్యకరణ సంఘానోపాధి అవివేక కృత వాహిరవివేకాంతి హితాకరణాదిలక్షణ సంసార నటు పరమార్థత అస్తి ఇది అసకృదవోచామా అసకృద్ అవోచామా ఇంకా అవసరాలు చెప్పి ఉన్నాం ఏమని భ్రాంతి ఏమిటి భ్రాంతి అంటే హితాకరణాది లక్షణ సంసార నాకు నేను మంచి చేసుకోలేకపోయాను మొదలై మంచి చేసుకోలేకపోయాను నా నేను పెద్ద పొరపాటు చేశాను ఇవన్నీ ఉంటుంది ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తాను ఏ వెయ్యి రెండు వేల ఇన్వెస్ట్ చేసి పెద్ద విషయం ఉంది లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను బాగా పోతుంది వీళ్ళు పడిపోతుందని ఇన్వెస్ట్ చేస్తే అది బాగా బోటం వెళ్ళిపోతుంది పైకి లేస్తుందేమో లేస్తుందేమో ఎక్కడికి ఎప్పటికీ లేవడాలి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ నేను చాలా పొరపాటు చేశాను వాళ్ళు ఎవరో చెప్పారు విన్నాను కాదు నష్టపోయాను చాలా పొరపాటు చేశాను అని అనుకుంటారు ఇంకొకడు అనుకుంటాడు నా అంత తెలియని వాళ్ళు లేడు నేను షాపులో పెట్టి బోర్డు సంపాదించాను ఇంకొకటి ఈ హిత కరణము కానీ హిత అకరణము కానీ ఇది సంసారం సంసారం ఉంటే ఇలాగే ఉంటుంది ఇది ఒక మహాభ్రాంతి పెద్ద డెలిగేషన్ అంటే ఈ భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటారు భ్రాంతికి కూడా ఒక డైనమిక్స్ ఉంటుంది దానికి కూడా ఒక మెకానిజం ఉంటుంది సో కెమిస్ట్రీలో రియాక్షన్స్ కి మెకానిజం వేస్తారు యాభై రోజులు తెలుగు ఇక్కడికి వచ్చింది తెలుగు ఇక్కడికి వచ్చింది తెలుగు ఇక్కడికి వచ్చి ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్తారు అలాగే దీనికి కూడా మెకానిజం ఏమైనా ఉండాలి ఉంది ఏదో మెకానిజము ఇప్పుడు నువ్వు దేహం అనుకుంటున్నావు చూసావా ఈ దేహం అనేది నామరూపములు తప్ప వేరే ఉంటారు దేహం అంటే నామరూపముల కంటే భిన్నంగా వేరే దేహం అనేది ఏమి లేదు నామరూపకృత కార్యకరణ సంఘాత సో ఇప్పుడు ఇవి కాళ్ళు ఇవి మోకాళ్ళు ఇవేమో మడ మడమలు అని మీరు ఇలాగ పెట్టుకున్నారు అనుకోండి మోకాలు నొప్పులు వస్తాయి మడమలు నొప్పులు వస్తాయి అన్ని ఎలా వస్తాయి అలా అవేమీ లేవు అట్లా మోకాళ్ళు మడమలు ఇవేమీ లేవు మరి ఏమున్నది పృథివీ పృథివీ అంశానికి మీరు పెట్టుకున్న పేరు కాళ్ళు చేతులు లేదా ఇక్కడ ఆపహ తప్ప ఏమీ లేదు మీరు బ్లాడరు నీళ్ళను ఏదేదో పేరు పెడతారు ఆ పైన అగ్ని గ్యాస్ట్రో ఆ అగ్నికి దాపోహం చేస్తూ ఉంటారు ఇంట్రాలజీ అంటే వాళ్ళందరూ అగ్నికి సంబంధించిన వైద్యాన్ని చేస్తూ ఉంటారు అగ్ని తప్ప అక్కడ ఇంకేది ఇది వాయువు గుండె ఊపిరితిత్తులు రుద్దితేజీ ఇవన్నీ కూడా మన కల్పన ఇది వాయువు కంఠము ఏవో ఆకారం ఉన్నది పంచభూతాలు దానికి మీరు ముద్దు పేర్లు పెట్టుకున్నారు నామకూపాలు ఏమన్నా ముద్దు పేరు పెట్టుకుని అది ఆ నామరూపముల చేత నిర్మాణమైన కార్యకరణ సంఘాలు దాని ముందు వివేకం ఉంటే దాని ధర్మాలు మనకి రావు అవివేకం అంటే అది అది వేరు నేను వేరు నేను సాక్షిని అది దృశ్యము నేను దృక్స్వరూపుడను అది దృశ్యము అని తెలుసుకుంటూ ఉంటే మీకు ఇది రాదు ఇది ఉపాధి అవ్వదు ఉపాధి అవ్వాలంటే దాని ధర్మాలు మనకు తగలాలి దాని ధర్మాలు మనం ఎత్తి మీద పడాలి అప్పుడే ఉపాధి అవుతుంది అది ఉపాధి అవ్వాలంటే అవివేకము ఉండాలి అవివేకము ఉపాధి కలిసిపోతూ ఉంటుంది కాబట్టి నామరూపకృతమైన కార్యకరణ సంఘాతము అనే ఉపాధితోటి ఏ అవివేకము ఉన్నదో దాని వలన ఈ భ్రాంతి ఒక్క క్షణం ఈ దేహము నేను కాకపోతే ఏమవుతుంది సపోజ్ నేను ఈ దేహము కాదనుకో నేను ఉన్నాను చూసా దేహము కా దేహము కాదని కాకపోయినా నేను ఉన్నాను ఇంకొక ధ్యానం ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ దేహము బూడిదైంది నడుచుకోవాలి ఈ దేహం బూడిదైంది ఇప్పుడు పెడితే బూడిదవుతుంది కదండి మీరు సార్లు చూసే ఉంటారు ఏం పెద్ద విషయం డజన్ ఎముకలోనూ బూడిద మిగులుతుంది ఆ ఎముకలు ఎలా ఎలా పికప్ చేసి కొండలో పారేస్తే ఏం మిగులుతుంది అక్కడ బూడిద అది ఎత్తి ఎక్కడో పారేసి వస్తాడు ఏదో ఒకసారి పట్టుకెళ్ళి నదిలో కలుపుతాడు వీడు ఈ కొడుకు అన్నవాడు ఒకసారి పట్టుకెళ్ళి నదిలో కలుపుతాడు ఒకసారి పట్టుకెళ్తాడు శాంపుల్ వాడే అక్కడ ఉన్నవాడు ఏం చేస్తాడు చీపులు ఒకటి పట్టుకొచ్చి దాంట్లో తుంచి అవతల పారేసేస్తాడు ఓ మూల ఎక్కడో చెట్లలోనో అక్కడ పారేసేస్తాడు అయిపోయింది కాబట్టి ఇది ఒక్కసారి ధ్యానం చేశాను అనుకోండి ఈ దేహము బూడిగా అవుతున్నది అయింది ఇది బూడిగా అని ధ్యానం చేశాననుకోండి దేహం ఉండదు అని నేను నేను ఎక్కడికి పోతాను నేను ఎక్కడికి పోను నేను ఉంటాను కాబట్టి ఈ వివేకము లేకపోవడం చేత దేహము ఉపాధి అయిపోయింది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ దేహము నేను కాదు అని భావన మీకు చేస్తే ఏమవుతుందో తెలిసిన మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీనింగ్లెస్ అయిపోతుంది then bank account becomes meaningless భార్య బికమ్స్ మీనింగ్లెస్ కొడుకు బికమ్స్ మీనింగ్లెస్ మీకు ఏదైనా ప్రాపర్టీస్ ఉంటాయి రెండు మూడు ఇల్లు ఏమో సంపాది ఒక ఇల్లు సరిపడుతుంది కానీ జనాలు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో రెండు మూడు పెడతారు అంటే ధనం ఎక్కువ సంపాదిస్తారు అవసరమైన దానికంటే ధనం ఎక్కువ సంపాదిస్తారు దాంతో కొడుకో ఇల్లు కూతురుకో ఇల్లు కుక్క పిల్లకో ఇల్లు అన్నట్టుగా వీళ్ళు అయినంత వరకు ఏవో కొన్ని ఇల్లు పోగేస్తారు అవన్నీ ఏమవుతాయి ఇర్రిలవెంట్ అయిపోతాయి మీనింగ్లెస్ అయిపోతాయి ఏదో అవి అవేవో అవి అవుతాయి వీటికి సంబంధించి వాటికి ఏమీ మీనింగ్ లేకుండా అయిపోతుంది కాబట్టి మీ సంసారం దేని మీద ఆధారపడింది it is hanging by the thread of indiscrimination ఆ అవివేకము అనే థ్రెడ్ మీద ఆధారపడింది సంసారం మహాభ్రాంతి ఇంత భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందండి అవిద్య ప్రకృత స్థాయిగా అజ్ఞానం మన ముందు పెడుతుంది ఇది ఎలాగంటే విషం విషం ఇచ్చి వాడి చేతిలో పెడితే వాడు తాగేస్తుంది అలాగే అవిద్య ప్రత్యుపస్థాపిత అంటే ఎదురుగా పెట్టబడిన అర్థం అవిద్య ఏం చేస్తుందంటే ఈ నామరూపకృత ఉపాధిని తయారు చేసి ఆ భ్రాంతిని నిర్మాణం చేసి మనం ముందు పెడుతుంది మనం ఏం చేస్తుందని చక్కగా పెడుతుంది ఇది సంసారం కాబట్టి దీంట్లో హితకరణము హితాకరణము అని ఇలాంటి ఇవో దోషాలు ఇవన్నీ వీటి మీద నువ్వు పెద్ద చర్చ చేయడం ఇదంతా కూడా ఏం బాగులేదా అసకృదవోచామ నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఆ మాట ఒక్కసారి అన్నాము అవిద్య ప్రత్యుపస్థాపిత నామరూపకృత కార్యకరణ సంఘాత ఉపాధి అవివేకృత భ్రాంతి ఆ భ్రాంతిలో భాగమే హితాకరణాదులు అన్నీ ఆ భ్రాంతి ఎలా ఉంటుంది హితాకరణము మొదలైన రూపములలో ఉంటుంది మీరు అజ్ఞానం చేత దేహాభిమానం ఉన్నప్పుడే నాకు హితము కలగలేదు నాకు హితము కలిగినది ఇవన్నీ వికారణా విలక్షణ సంసార ఇది సంసారం వికాకరణము మొదలైన సంసారం ఇది పరమార్థంగా ఉండదు నాకు పరమాత్మ పరమాత్మంగా ఉండదు ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ అని మీరు అనుకుంటున్నారు పరమార్థంగా నా బ్యాంక్ అకౌంట్ అంటే ఏమిటి పరమార్థంగా ఉండదు ఇట్ అలాగ ఒక you feel like living real life ఒకటి కాలం అంటాను ఒకటి కాలం కంటే ఉంటుంది నాకు దేశం వచ్చింది అది పోస్ట్లో వచ్చింది ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రావడానికి అప్పుడు అప్పుడు నేను పెట్టారు నా కొడుకు నన్ను రిసీవ్ చేస్తున్నారు ఇదంతా కూడా దాంట్లో పరమాత్మ సంసారోయమీ విచిత్ర ఇదంతా కూడా పెద్ద భ్రమ ఆ భ్రమని పట్టుకుని దాంట్లో హితకరణము హితాకరణము మీరు సినిమా చూపించి ఆ సినిమాలో వాడు అలా ఎందుకు చేశాడు కంపెనీ చేశాడు అంటే ఏం చెప్తాం ఇంకో సినిమాలో పది మంది చేశాడు ఈ సినిమాలో తప్పు పని చేశాడు ఏ నిజానికి మీరు వ్యాఖ్యానం చేయండి పరమార్థంగా తప్పు పని లేదు అక్కడ ఏమీ లేదు ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ సత్యం తెలియని వాడికి ఏమని చెప్తారు మీ స్వరూపం తెలుసుకోవడం అయినా నీ స్వరూపం పరమాత్మయే ఈ సంసారం నీకు లేదు నువ్వు సంసారీ కావు అని చెప్తాను ఎవరికి చెప్తారు సంసారికి చెప్తారు చెప్పే టైంలో సంసారి వాడు తెలుసుకోవాల్సినది పరమాత్మ భేదము ఉన్నది అతీతము కూడా పరమాత్మ వీడికంటే కంటే జన్మ మరణ ఛేదన భేదనాభిమానవతి ఈ హితాకరణము మొదలైన భ్రాంతి ఎలాంటిదో తెలుసిన దాని దృష్టాంతం హితాకరణను నాకు పెళ్లి చేసుకున్నాను మంచి చేసుకోలేదు ఆది శబ్దం చేత మరో సందర్భంలో మంచి చేసుకున్నాను ఇలాంటివన్నీ భ్రాంతులు ఈ భ్రాంతులు ఎలాంటివి అంటే నేను పుట్టాను అనే అభిమానంతో ఉంటాను అభిమాన నేను పుట్టాను జన్మ అభిమానం నేను పుట్టాను అనే అభిమానంతో ఉంటాను ఈ అభిమానము నేను పుట్టాను అనే అభిమానము ఎంత భయంకరమైనదంటే విద్వాంసులు తర్వాత పండితులు తర్వాత వేదాంతం కోసమని సంస్థలను స్థాపించి వారికి అధ్యక్ష స్థానంలో ఉన్నవాళ్ళు శంకరులు స్థాపించిన అద్వైత పీఠానికి మేము అని చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మహాభ్రాంతిలో పడి ఉంటారు ఆయన సారీ చేసేవారు సో అమేజింగ్ థింగ్ రామాయణంలో శ్రీరాముడు పుట్టినరోజు చేసుకున్నట్టుగా ఎక్కడా ఉండదు ఎక్కడా ఉండదు మీరు ఆలోచించండి వాల్మీకి రాముడు ఈ కాలంలో పుట్టి వాల్మీకి ఈ కాలంలో రామాయణాన్ని రచించుంటే దాంట్లో పుట్టినరోజు ప్రసక్తి ఉండి ఉండేదే ఉండదా ఉండి ఉండేది ఈ పుట్టినరోజు అన్నది ఈ మధ్యకాలంలో వచ్చింది భాగవతంలో శ్రీకృష్ణుడు పుట్టినరోజు చేసుకున్నాడనే మాట లేదు రాముడు పుట్టినరోజు చేస్తున్నాడని రామాయణంలో ఉండదు పుట్టినరోజు అన్నది ఈ మధ్య కాలంలో వచ్చింది మా చిన్నప్పుడు ఇంట్లో పుట్టినరోజు అనే మాట వినపడేది కాదు మా నాన్నగారు ఎప్పుడు నా పుట్టినరోజు అని ఆయన అనుకోలేదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన అనలేదు ఎవరో శాస్త్రి గారు మీ పుట్టినరోజు ఉండవు అని అనలేదు మా అమ్మగారు పాపం ఏమీ అడిగినారు గారు నాకు ఎవ్వరూ చెప్పలేదు అదే అబ్బాయి నువ్వు పుట్టినరోజు కాదు ఎవ్వరూ చెప్పలేదు పుట్టినరోజు నాడు చెప్పలేదు ఎప్పుడో మరో సందర్భంలో నువ్వు నువ్వు ఫలానా నక్షత్రంలో పుట్టేవురా నాన్న పూర్ణిమ నాడు పుట్టేవురా అని ఇలాంటివి ఏవో మాటలు అన్నారే అదిగో విన్నానే తప్ప ఈ రోజు నువ్వు పుట్టేవు అని ఎప్పుడో ఇది ఈ మధ్యకాలంలో పెట్టేసిపోతుంది ఈ పుట్టింది లోకంలో ఉండడంలో ఆశ్చర్యమే ఉన్నది వీళ్ళే ఈ పండితులు విద్వాంసులు వీళ్ళే తర్వాత మీకు తెలుసునో తెలియదు ఒకప్పుడు సుబ్రహ్మణ్యస్ గారు షష్టి పూర్తి చేసుకోలేదు మా నాన్నగారు షష్టి పూర్తి అనే ప్రసక్తి ఎప్పుడూ రాలేదు షష్టి పూర్తి అని ఎప్పుడూ రాదు రిటైర్ అయినప్పుడు ఏదో పండిత సన్మానం ఉన్నారు లేకపోతే ఏదో మహామహోపాధ్యాయ సన్మానం ఇలాంటి సన్మానాలు ఉన్నాయి తప్ప షష్టి పూర్తి అనే ఫంక్షన్ ఈ నగర్ని నేను సన్యాసం తీసుకునే నాటికి మా నాయనగారి వయస్సు some seventy five odd next పుట్టిన మాట I don't know why it was not they ఆ మాట వచ్చి ఉంటే నాన్నగారు మీకు షష్టి పూర్తి కదా ఏదైనా మనం వ్యవస్థ చేద్దామా అని ఒక ప్రసక్తి ఎవరో ఒకళ్ళు పిల్లలు అనడం మంది పిల్లలు ఎవరో ఒకళ్ళు అనడము దానికి సరిగా అనడము లేకపోతే వద్దులేదము ఏదో ఉండేది కదా అసలు లేదు వైఎన్ల క్రాస్ అలా ఉంది ఈ గాడుపు ఈ గాడు కొంత తమిళనాడు నుంచి వచ్చిందేమో అని నాకు ఒక అనుమానం పాశ్చాత్య నాగరికతలో పూర్తి ఉండదు తమిళనాడు నుంచి వచ్చి ఉంటుందని ఎందుకునో ఒక అనుమానం కొంత ఎక్కడ కూడా ఉండి ఉండొచ్చు కాబట్టి ఈ పుట్టినరోజు పాశ్చాత్య నాగరికత అయి ఉండొచ్చు కాబట్టి జన్మ అభిమానములో ఏమైనా ఏమైనా సత్యం ఉన్నదా లేదు అలాగే హితాకరణంలో కూడా ఇది శక్తి లేదు ఇక మరణ అభిమానం నేను తగ్గిపోతాను అనే మరణాభిమానంలో మనిషి బతుకుతూ దాంట్లో కూడా ఏమీ యథాత్మత లేదు అలాగే ఛేదన భేదన అంటే నాగం హంతి నహన్యత ఇప్పుడు గొడ్డలి ఇలా ఎత్తి వేశారనుకోండి అంటే పొగులుతుంది ఎందుకంటే వీడేమంటాడు అహం చిన్నద్వైత నేను పగలగొట్టాను వీడు పగలగొట్టాడా వీడు పగలగొట్టింది ఉండాలి అంటే గొడ్డలి చేయి చేతి వెనకాల ఉండే ప్రాణశక్తి అలాగోతుంది వీడు ఉండడు ఎక్కడా పిక్చర్లో ఆలయం సంఖ్య అహం ఛేదనము భేదనము ఇత్యాది లేవి కూడా వాటికి వీడి కర్తృత్వం ఉండదు ఛేదనము అంటే చిదు ధాతువుకి అనా కర్తది యూత్ వచ్చింది అలాగే కర్తదర్థంలో వచ్చింది అయి ఉండొచ్చు లేదా భావార్థంలో వచ్చిందని కూడా మీరు చెప్పవచ్చు ఈ ఛేదనము భేదనము అనేది కూడా ఏమీ యథార్థంగా ఏమీ ఉండవు ఇవన్నీ మిథ్యారూపంలో కేవలము ఆ ఛేదన క్రియ విషయంలో వీడు అభిమానం పెట్టుకుంటాడు అభిమానం అంటే నేను చేశాను భేదన క్రియ విషయంలో నేను చేశాను అభిమానం పెట్టుకుంటాడు ఈ అభిమానం ఎలా అయితే భ్రాంతిలో హితాకరణము ఇత్యాదులు కూడా భ్రాంతి అబాధితేతు భేద వ్యవహారే ఇదంతా భేద వ్యవహారం అంటే నేను నాకంటే భిన్నమైన జగత్తు నా కొడుకు నా భార్య నా దేహము ఈ దేహానికి రోగం వచ్చింది నేను హితం చేసుకోలేదు ఇదంతా భేదం వ్యవహారం సంసారం ఇది బాధింపబడదు ఎప్పుడు అజ్ఞానం చేత అజ్ఞానం చేత బాధింపబడుతుంది ఈ ఈ భేద వ్యవహారము జ్ఞానము చేత బాధింపబడ బాధింపబడనంత వరకు ఇంకా బాధింపబడలేదు జనులు సంసారంలో పడి ఉంటారు సంసారంలో పడి ఉంటారు దీనికి ఒక మొరటు సామెత చెప్తారు సంసారంలో పడి ఉన్న జనులను ఉద్దేశించి ఒక మొరటు సామెత చెప్తారు శ్లేష్మంలో పడ్డ ఈ చెప్తారు ఈగ అలా కొట్టు కొట్టు కొట్టుకుని అతనే ప్రాణాన్ని వదిలిపెడుతుంది అలాగే మనిషి కూడా సంసారంలో పడతాడు నాది నాది నాది అని పెట్టుకుంటాడు ఒకటి దాంట్లో అంటే వాడు ఈ కన్నా కమౌట్ చేస్తుంది దాంట్లో పడి కొట్టుకుని కొట్టుకుని కొట్టుకుని కాబట్టి ఈ ఈ సంసారంలో భేద వ్యవహారంలో వీడు సంసారంలో అలా ఉంటారు వాళ్ళకి మీరు చెప్పండి వాళ్ళు వినరు ఎందుకంటే దానికి ఏదో జ్వరం బాగా ఉన్నవాడికి సంధి సంధి ప్రేలాపన ఏదో ఉంటాయి వాడు ఆ కాంటినేటివ్ ఫ్యాకల్టీ కోల్పోతాడు వాడి దగ్గర మీరు సలహా ఇవ్వాలనుకున్న వాడు వెళ్ళారు తర్వాత ఈ అనారోగ్యంతో బాధపడుతూ అధికంగా తిని వాళ్ళు కొంతమంది ఉంటారు వెరీ హెవీ సెట్ ఉంటారు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది బీపీకి ట్యాబ్లెట్లు షుగర్ ఇంజక్షన్లు తీసుకుంటారు తప్ప ఆ తిండికి కొంచెం తేడా మార్పు చేయాలంటే ఏంటో ఎప్పుడైనా కొంచెం తోట నడవండి అంటే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాదండి మోకాళ్ళు నొప్పులు వచ్చినా కూడా నడవండి మీరు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాబట్టి నడవడం మానేస్తే ఆ మోకాళ్ళ నొప్పులు బిగిసిపోయి ఫిక్స్ అయిపోతాయి ఇంకా మీరు ఏసీ నిలబడలేని స్థితి వచ్చేస్తుంది అప్పుడు మిమ్మల్ని ఎవరో ఏసీ ఏసీతో తిప్పుతూ ఉండాలి డూ లైక్ కాబట్టి మోకాళ్ళ నొప్పులను సహించి లేచి నిలబడండి నడవండి నడవండితో అప్పుడప్పుడు కొంచెం ఉపవాసం చేయండి కొంచెం ఒక పది కేజీలు తగ్గడం టార్గెట్గా పెట్టుకోండి అనంత అంబానీని మీరు టార్గెట్గా పెట్టుకోండి ఆయన నూట ముప్పై ఏడు కేజీలు తగ్గారు ఆయన ఎలా తగ్గాడో మీకు ఇన్ఫర్మేషన్ లిటరేచర్లో అంతా ఉంది ఎలా తగ్గాడు ఆహారము తర్వాత exercise lifestyle Rolls Royce car ఉంది అక్కడికి తండ్రి గారు కొనిచ్చారు రోల్స్ రాయిస్ కార్ ఒక కోటి రూపాయలు ఎంతో ఖరీదు ఉంటుందని వాళ్ళు అన్నారు గోల్డ్ కలర్ లో ఉంది ఆ అతనికి నచ్చిన కారు టాప్ ఓపెన్ అవుతుంది అలాంటి కారు చాలా వెరీ బ్యూటిఫుల్ కార్ చాలా స్మూత్ గా పోతున్నట్టుగా పోతుంది చాలా గొప్పగా ఉంది ఆ కారు వెనకాల వస్తాం ఇతను నడిచిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదా నూట ముప్పై ఐదు కేజీలు ఎన్నిక అలా పెట్టారు కాబట్టి కొంచెం నడుస్తూ ఉండాలి ఈ మాట చెప్పారనుకోండి వీడు చెప్పిన వాడు దుష్టుడని అనుకుంటారు లేకపోతే వీడికి మనం వీడికి ఎందుకనో వ్యతిరేక భావం ఉంటుంది తప్ప అది సత్యం తెలుసుకోవాలని అనుకో సంసారం అంటే అలాగే భేద వ్యవహారంలో ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి శృతి చెప్తాం వాళ్ళని ఉద్దేశించి అంతా ఒక్కటే అని చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకు ఉద్దేశించి ఏం చెప్తోంది సోమ్యే కవ్య సవిజిజ్ఞాసికవ్య ఇత్యేవం జాతీయతేన భేద నిర్దేశేన అవగమ్యమానం అది భేద నిర్దేశంతో చెప్తోంది ఇంకా అనేక రకాల ఇత్యేవం జాతీయతేన అంటే ఈ వాక్యం ఒక్కటే కాదు ఇలాంటి వాక్యాలు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి వాటన్నింటిలో మీకు భేద నిర్దేశం ఉంది భేదం ఉందా అన్నట్టుగా వాక్యాన్ని తినవుతుంది చూడయ్యా నువ్వు డబ్బు వెనకాల పడుతున్నావు భోగాల వెనకాల పడుతున్నావు ఏదో స్వర్గం అని నరకం అని ఈ పిచ్చిలో పడ్డావు ఆ పరమాత్మని నువ్వు అన్వేషించి తెలుసుకోవాలి సహా అన్వేషితవ్య సహా విజిజ్ఞాసితవ్య అని చెప్పి ఇందుకే ఆ పరమాత్మడు వీడే వీడి స్వరూపమే కానీ ఆ సంబంధం ఆ సందర్భం అజ్ఞానం అలాగా వెచ్చరిల్లి ఉన్నప్పుడు భేద వ్యవహారము బాధింపబడాలని స్థితిలో వాడు భేదమే పెట్టుకున్న స్థితిలో వాడిని ఉద్దేశించి అలా భేద నిర్దేశంతో పరమాత్మని చెప్తాను దేవుణ్ణి కామ్యకర్మల కామ్య కామనల కోసం పూజ చేస్తున్న వాడిని ఉద్దేశించి ఈశ్వరుణ్ణి కామన లేకుండా పూజ చేయడం చెప్తాను ఇంకా అలా చెప్తారు తప్ప నువ్వు పూజిస్తున్న దేవుడు నువ్వే చెప్పడం వాడికి ఎందుకంటే వాడికి యోగ్యత లేదు కామన కోసం ఈశ్వరుణ్ణి పూజించే వాడికి అభేదం ఎలా బోధిస్తారు వీటి భేద భేదంలోనే నిష్కామత్వాన్ని బోధిస్తుంది నిష్కామత్వంలో ప్రతిష్ఠితుడైతే అప్పుడు అభేదాన్ని బోధిస్తుంది కాబట్టి భేద నిర్దేశాన్ని చూపించి సోన్వేష్టవ్య అదిగో భేదపూర్వకమైన నిర్దేశము కర్తాకర్మ ఉంది కదా సోన్వేష్టవ్య అన్నప్పుడు కర్త అంటే నువ్వు కర్మ సహా అన్వేష్టవ్య ఓకే ప్యాసివ్ వాయిస్ లో కర్త కర్మ అవుతుంది అలా ఉంటుంది కదా కర్మలే ప్రథమా స్థితిలో పెట్టేస్తుంది అని భేద నిర్దేశం చేస్తారు భేద అదిగో భేద నిర్దేశం చేసింది ఈశ్వరుడికి కాబట్టి నువ్వు వేరు ఈశ్వరుడు వేరు ఆయన వెతుక్కో అలా వెతుక్కుంటూ ఉంటే కనపడతాడు బృందావనం వెళ్ళి వెతుక్కుంటూ ఉంటే కనపడతాడు ఎప్పుడో కనపడతాడు ఆయన ఎవరికో ఒక ఆయన కనపడతాడు నేను ధ్యానంలో కూర్చున్నాను ధ్యానంలో కూర్చుంటే బాగా వచ్చింది ఆశ్చర్యం ఏంటంటే నేను ధ్యానంలో కూర్చోకముందే మా అమ్మగారు రెండు చపాతీలు హార్ట్ అటాక్ లో తీసుకొచ్చి పెట్టి కౌంటర్ మీద పెట్టి నాన్న ఇక్కడ రెండు చపాతీలు పెట్టారా అని చెప్పారు సరే అలా మా నేను నేను ధ్యానంలో కూర్చున్నాను కూర్చున్నప్పటికీ నాతో పాటుగా ఇంకో వంద మంది కూడా ధ్యానంలో కూర్చున్నారు ధ్యానంలో బాబా గారు వచ్చింది బాబా గారు వస్తే నేను ఆయన్ని స్వాగతించాను లోపలికి తీసుకెళ్ళాను ఆయన చపాతి కావాలంటే ఆయన నేను ఇచ్చాను ఆయన తిన్నారు ఆయన తర్వాత వెళ్ళిపోయాను నేను ఇంకో కొంతసేపు ధ్యానంలో కూర్చొని కళ్ళు తెచ్చుకున్నాను ఇదంతా ధ్యానం దాన్ని ధ్యానం అంటారా ఇది ధ్యానం ఎలాగండి ఇది మనోవిలా మనో మనోవిలాసం కాలేదు ఇది ఫ్యాన్సీ అది మైండా లేకపోతే ధ్యానం అది అప్పుడు నేను అన్నాను బాబా గారు వచ్చి చపాతీ తిని వెళ్ళారని నాకు అనిపించింది ధ్యానంలో అని నేను అన్నాను అనేప్పటికి వాళ్ళందరూ ఉదిక్కి పడ్డారు మా అమ్మగారు ఒక్క ఉదిక్కు లేచి వెళ్ళి లోపల హార్ట్ ప్యాక్ చేస్తే చపాతీలు